ఒకసారి నీ సన్నిధిలో వచ్చేది ప్రార్థించడానికి మీకు అవకాశం బట్టి మీకు వందనములు కృతజ్ఞతలు ఉన్నాయన ప్రతి ఒక్కరి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ సన్నిధికి ఇలాగ ప్రార్థించటకు మీరు కృప కొంతమంది మా సహోదరులు కొంతమంది కలవలేకపోయారు కారణాలు తెలీదు మరి మన్నించి వారు త్వరగా జానవడానికి సహాయం చేయండి ప్రార్థనలో పాటల్లో వాకి ధ్యానంలో అన్ని విషయాలు మీ సంగతి తోడుగా ఉంచుకోండి ఏసునామలు ప్రార్థించేసాడు వచ్చున్నాం తండ్రి థ్యాంక్ యూ సార్ మన మధ్యలో ఇప్పుడు సార్ పాడండి సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా శిశయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడు సంగమా వినుమా రాణి ఓ ఫిరు అపరంజితు స్వర్ణ వివన సదారణతో వీణవజాతరంగాలతో ప్రాణేశ్వరుని ప్రసన్నతలు ఆనంద తైల సుగంధాభిషేకం పొందితివాయసునందు సుసంగమా సర్వంగమా పరలుతరాజపు ప్రతిబింబము క్రీస్తే నిన్ను ప్రేమించనని తన ప్రాణము అర్పించనని పరచని దోషముగా మడత కలంకము లేనిదిగా మహిమాయుక్తంబుగా నిల్వాగురేసు సహింతు ఆ తీర్పు నాడు సుసంగమా సర్వంగమా పరలోక రాజపు ప్రతిబింబమా ఈసయ్యను ఎదుర్కొన్నదా నీతిని అలంకరించి సిద్ధపడుమా సంగమా వినుమా తడపటి బూరా మోగతని కనురెప్పపాటున మారుదువా వడితా మేఘాసీనుడవై నడియాకాశము పోగవో గుర్రే పిల్ల సంగమా క్రీస్తు రజు సంగమా స్వరాజును ఎదుర్కొనగలవా గుప్తాంగమా సర్వంగమా పరలోక రాజకు ప్రతిబింబమా ఏసయ్యను ఎదుర్కొన్నదా నీతినలంకరించి సిద్ధపడినా సంగమా వినుమా చేస్తారు థ్యాంక్ యూ సార్ మంచి పాట పాడి దేవుని మహింపరిచినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు సార్ మరి మీరు క్రిస్టినా అనే అమ్మాయి గురించి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు అవును సార్ ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఎట్లా ఉంది అమ్మాయికి మళ్ళీ ఒక సర్జరీ ఉందంట సెంట్ పైన్ హాస్పిటల్ సెకండరాబాద్ లో సో దాని విషయం ప్రార్థించమన్నారు కొంతవరకు మెరుగైంది అని చెప్పారు మైనర్ ఆపరేషన్ అని చెప్పారు వాళ్ళ ఫాదర్ తో మాట్లాడి నిన్న అది అందరికి వందనాలు చెప్పమని చెప్పారు ఓకే సార్ సంతోషం మీతో మాట్లాడాలనుకున్నాను మీకు కుదరట్లేదు నాకు కుదరట్లేదు రోజు అయితే ప్రేయర్ చేస్తున్నాం మార్నింగ్ ఈవినింగ్ అభిరామ్ గారి గురించి మన క్రిస్టినా గురించి తర్వాత ఇద్దరు జాషువాల గురించి దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని విశ్వాసంతోనే ప్రార్థన చేస్తున్నాం అందరూ వ్యక్తిగత ప్రార్థనలను మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల ప్రేయర్లను జ్ఞాపకం చేసుకుంటున్నాం మీరు కూడా చెప్పండి ఆ కుటుంబానికి ఆదరణ మాటలు చెప్పండి దేవుడు నాడు భయపడొద్దని సరే మీకు వందనాలు సార్ సరే ఈ రోజు వాక్యం చెప్పవలసింది భాస్కర్ సారు కానీ సార్ ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే తీయలేదు మరి వస్తారు వాళ్ళు వస్తారు టైం ప్రకారం ఈ లోపల ప్రార్థన అంశాలను మనం స్టార్ట్ చేసుకుంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది ఏమని అనుకుంటున్నాను సార్ రోనేష్ గారు చేసుకోవచ్చుగా sir okay sir first Chandrashekar garu చేస్తారు ప్రార్థన ఓకే సార్ ఈ చర్చెస్ రీఓపెన్ అయినాయి కాబట్టి చర్చెస్ ని ఎట్లా కండక్ట్ చేసుకోవాలి ఏంటి స్పీకర్ గారు వచ్చారు సార్ ఒక నిమిషం హలో హలో హలో ఎవరు డ్రాప్ అయిపోయారు సార్ హలో సార్ వాక్యం వాక్యం చెప్పం బాధే ప్రార్థన అంశం స్టార్ట్ చేయండి వాళ్ళు జాయిన్ అవుతారు చక్రవర్తి గారు ప్రార్థన అంశం sir Chandrashekar sir okay okay ఏమంటావా ప్రార్థనాంశం వచ్చేసేపాటికి ఇదే ఈ చర్చస్ రీఓపెన్ అయింది కదా సార్ న్యూ మెథడ్స్ ని న్యూ ఇన్వెన్షన్స్ ని వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలని తర్వాత దాని వల్ల అన్యులు ఆకర్షింపబడాలి తప్ప మనం మనం ఏదైనా ఎక్కడైనా దొరుకుతాయని సాగుతూ వెతికినా వాళ్ళకి మంచే కనపడాలి కానీ మన దగ్గర నుంచి చెడు కనపడకుండా ఉండే విధంగా దేవుడు మనల్ని ఆ విధంగా నడిపించాలని తర్వాత ఈ నలుగురు గురించి సార్ అవును ఈ నలుగురు ఈ నలుగురు గురించి ముగ్గురా నలుగురు సార్ రైట్ అభిరామ్ తో నలుగురు correct okay sir sir Bhaskar sir sir చెప్పండి ప్రేయర్ స్టార్ట్ అయింది చంద్రశేఖర్ సార్ ప్రార్థన అంశం మొదలు పెట్టారు మీరు లేట్ అయ్యారని అది ఛార్జింగ్ లో పెట్టాను చూసుకోలే సరే ఒక పని చేయండి సార్ నా దగ్గర ఫైవ్ మెంబర్స్ అయ్యారు మిమ్మల్ని యాడ్ చేసుకోలేను మీరు ఎవరికైనా చేయండి అందరు ఉన్నారు సంపత్ సార్ తో సహా ఉన్నారు అవునా వనిస్మిస్ గారు చేస్తుంటే లేపట్లేదు నేను చేస్తాను జాగ్రత్తగా మళ్ళీ వాటిని కానీ పరిశీలించి వాళ్ళు నడిపించడానికి సహాయపడండి వారికి మీ యొక్క జ్ఞానం అనుగ్రహించండి ప్రభావ ముఖ్యంగా తండ్రి ఆ యొక్క వైరస్ ని ఏ రీతి ఎదుర్కోవాలనో మీరే వాళ్ళకి జ్ఞానం అనుగ్రహించండి నాయన ముఖ్యంగా మీరు హెచ్చరించిన మీ యొక్క రక్తం చేత కొనబడ్డ వారిని ఇది ముట్టదని కూడా మీరు హెచ్చరించినారు నాయన మరి ఆ యొక్క సత్యాన్ని గ్రహించలాగిన వాళ్ళు ఆ యొక్క వాక్యాల్లోని సత్యాన్ని గ్రహించి దాన్ని ప్రకటించలాగా మీరు ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం నూతనంగా అభిషేకించండి ముఖ్యంగా ప్రభావ ప్రతి సేవకునికి ప్రతి పాస్టర్కి సంఘ అధికారులకు ప్రభావ ఆ యొక్క తన్మల్ని సొంతత వరం అనేది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క సంఘము దూషణ పాలు కాకుండా ప్రవ్వ ఇమేజ్ చెడిపోకుండా ప్రవ్వ వీరి ద్వారా స్ప్రెడ్ అయిందని అనేకులు నిందలు అవు ప్రభ మోపకుండా తండ్రి మీ యొక్క సంఘాన్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం ఈ టైంలో వరం అవసరం అయిన అందరికీ ప్రతి సేవకునికి ఆ వరం మనం ప్రార్థిస్తున్నాం ఎటువంటి ఇన్ఫెక్షన్స్ తోని మనుషులు వచ్చినా సేవకుల ప్రార్థనల ద్వారా ఆ రోగాల మనుషులను విడిచి పారిపోవాల్సిందే ఏసు క్రీస్తు నామం మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాం అద్భుతాలు చేసి ఆ యొక్క సేవలలో మనుషులు నడిపించమని ప్రార్థిస్తున్నాం యవనస్తులను లేవనెత్తండి ప్రభావ దినం అవసరం తండ్రి చర్చ ఏ రీతిగా నడిపించాలా అవును ప్రభా అనేకులు రాలేని స్థితిలో ఉంటుండగా చాలా చర్చెస్ ప్రభావ అది మెగా చర్చెస్ నైనా మల్టిపుల్ సర్వీసెస్ నడిపిస్తున్నాయి మల్టిపుల్ సర్వీసెస్ నడిపిస్తే పార్సల్ అలసిపోతారు నైనా అవునైనా ఎల్డర్స్ అలసిపోతారు ప్రభావ అది వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చేయండి ప్రభావ శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆన్లైన్ మోడ్ లో వెళ్తున్న చర్చల గురించి ప్రార్థిస్తున్నాం వారికి ఆ జ్ఞానం అనుగ్రహించండి టెక్నాలజీస్ అనుగ్రహించండి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అనుగ్రహించండి తన సహాయం సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా ఆ యొక్క ఈ నాలెడ్జ్ ఉన్న స్కిల్స్ ఉన్న యవనస్తులను ప్రేరేపించండి ప్రభావ ఎవరు పోతారు అన్నప్పుడు ఏహెచ్కెళ్తాను అంటే నన్ను పంపు ప్రభా నేను వెళ్తాను నేను అటువంటి యవనస్తులు ఈరోజు కావాలా ప్రభా మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం యవనస్తులను లేవనెత్తండి ఆ యొక్క ముందుకు వచ్చే టెక్నాలజీస్ నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇది బహు ఖచ్చితంగా కూడింది ప్రభా కానీ ప్రభా మీ సేవ తండ్రి ఇది మీ యొక్క సంఘ పోషణ కొరకు మీరు వర్తించిన పనినైనా కాబట్టి మీరే మీ యొక్క ధననిధుల నుంచి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఈ యొక్క జన్మలి పోస్ట్ వైరస్ కాలంలో తండ్రి వ్యాక్సిన్స్ బయటకు వచ్చినప్పుడు ఆ వ్యాక్సిన్స్ ఎంతో పాయిజనస్ గా ఉంటాయని మేము కొన్ని వింటున్నాం నేను ఆ వ్యాక్సిన్స్ తండ్రి శరీరంలో పోయినప్పుడు వివిధ రకమైన రోగాలు రావచ్చు అని కూడా అంటున్నారు ప్రవ్వ అటువంటి టైంలో తండ్రి పాస్టర్స్ కి హీలింగ్ గిఫ్ట్స్ అవసరం తండ్రి మేము వాటి గురించి ప్రయాసపడుతున్నాం తండ్రి ప్రార్థనలు కూర్చుంటున్నాం ప్రభావ మా ప్రార్థనలు వినమని ప్రార్థిస్తున్నాం ఆ యొక్క ప్రతి ప్రార్థనకి జవాబు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ గిఫ్ట్స్ అనుగ్రహించండి హీలింగ్ గిఫ్ట్స్ అవును ప్రభావ విశేషమైన హీలింగ్స్ ఈసారి జరగాల ప్రభావ పోస్ట్ కోవిడ్ ఎన్వైరన్మెంట్ లో ఈ సంఘాన్ని ఆ రీతిగా ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయితే నలుగురు వ్యక్తుల గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు వారి జీవితంలో చేస్తున్న అద్భుత కార్యాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు జాషువా అనే బాబు గురించి ప్రార్థిస్తున్నారు అతని శరీరంలో ఉన్న బ్లడ్ క్లాట్స్ ని కరగదీయండి ప్రభావ అతని చూపు దయచేయండి ప్రభావ కిడ్నీస్ లో నెఫ్రాన్స్ ని రీక్రియేట్ చేయండి తండ్రి అది ఫిల్టర్ చేయాలా ప్రభావ హీలింగ్ కావాలని నేను కళ్ళారా చూసి మిమ్మల్ని మహిమపరచాలా అక్కడ గొప్ప సేవకులుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం చిన్న బిడ్డ జాషువా గురించి ప్రార్థిస్తున్నాం అతనిలో ఉన్న అక్కడ గుండెలో ఉన్న ప్రభావ యొక్క రంధ్రాన్ని పూర్తి చేయమని ప్రార్థిస్తున్నాం నేను హీలింగ్ దయచేయండి ఆ కుటుంబానికి ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం అభిరామ్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావ అతని డయాబెటీస్ ని సంపూర్ణంగా కంట్రోల్లోకి తీసుకుంటండి నాయన ముఖ్యంగా ప్రభావ ఆ యొక్క బ్రెయిన్ ఆర్టరీస్ ని క్లీన్ చేయండి ప్రభావ బ్లాక్స్ తొలగించండి ఫీలింగ్ దయచేయండి ప్రభావ బ్రెయిన్ ఫంక్షన్ రిస్టోరింగ్ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో సమాధానం దయచేయండి అక్కడ మిమ్మల్ని నమ్ముకున్నాడు ప్రభావ కుటుంబం రక్షణ అనుభవంలో ఉన్న కుటుంబం ప్రభావ మీ నుంచి స్వస్థత పొంది యోగ్యత వాళ్ళకు ఉంది నైనా సంకరించమని ప్రార్థిస్తున్నాము అవును ప్రభావ మీరు పొందిన ధ్యాల చేత మాకు స్వస్థత అని వాక్యం కలిగిస్తుంది ఆ వాక్యం ప్రకారంగా వారిని స్వస్థపరచండి తండ్రి ఆ యొక్క క్రిస్టినా అనే అమ్మాయి గురించి ప్రార్థిష్టంగా తన లివర్ డిసార్డర్ ని హీల్ చేయండి రీక్రియేట్ చేయండి లివర్ ఫంక్షన్ నార్మల్సీ దయచేసి తన జీవితాన్ని మీ కొరకు సాక్షి నిలబెట్టుకోండి నేను ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం పయించి మమ్మల్ని నడిపించమని ఏసు క్రీస్తునా ప్రార్థిస్తున్నాం తండ్రి thank you sir Bhaskar sir వచ్చారా సార్ జాయిన్ అయ్యారా sir Shyam sir Ephraim sir join అయ్యారు సార్ ఏమో వాళ్ళకి రోజు వాళ్ళని సార్ చేశాం సార్ ఆయన కాల్ ఆన్సర్ చేయలేదు శ్యామ్ సార్ కి చేయలేదు జాయిన్ వాళ్ళకి వాళ్ళు జాయిన్ అవుతారు లేకపోతే లేదు కానీ సార్ మన భాస్కర్ సార్ హలో ఇది ప్రేయర్ పాయింట్స్ మీరు లేట్ అవుతుందని చెప్పి కంటిన్యూ చేశాము చేయమంటారా రెండు ప్రేయర్ పాయింట్స్ ప్రేయర్ పాయింట్స్ అందరికి ఎస్ఎంఎస్ పంపించాను నీ దగ్గర కూడా ఎస్ఎంఎస్ ఉంది చూడు మెసేజ్ వాట్సాప్ లో ఎవ్రీబడి అందరి దగ్గర వాట్సాప్ లో ప్రేయర్ పాయింట్స్ నాలుగు ఇంపార్టెంట్ ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయి అవి కాక మన దగ్గర మన మధ్యలో ఉన్నటువంటి సిక్స్ పీపుల్ గురించి ప్రార్థన చేస్తున్నాం అంతే కదా అంతేలేండి సార్ అవును నీకు పంపించాను చూడు చాలా రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది పంపించారు ఓకే సార్ అట్లా కాదు ఇప్పుడు కంటిన్యూ చేయమంటారా మీరు వాక్యం చెప్తారా అని సార్ నేను అడుగుతుంది వాక్యం చెప్తాను కదా ఓకే సార్ స్టార్ట్ చేయండి అట్లా అయిపోయిందా చంద్రశేఖర్ సార్ అయిపోయింది సార్ వెయిట్ వెయిట్ వెయిట్ చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం నమ్మకం ఏంటంటే ప్రేంగులకి రాజా నా పాదాలు కొన్నాళ్ళు స్తోత్రాలు అంటే ఇప్పుడే కాల సమయంలో ప్రభుత్వంలో మీ పాత్రలు శాతానికి అనుగ్రహించిన సమయానికి మీ కొన్నాళ్ళు ఇటువంటి పనికి వెళ్ళవండి దేవా నమ్మకం ఏంటంటే మీరు నా నోటిని ముట్టండి అయ్యా వ్రతమైన మాటలు కనపడిన మాటలు కాకుండా అయ్యా క్షేమం కలిగించేటటువంటి ఆత్మక ఆత్మక్రియ ఆత్మ దేవ నడిపించే మాటలు దేవ మా మధ్యలో నమ్మకమైన తండ్రి ఉంచండి కృపను అనుగ్రహించండి బలహీన చేతకాని వాడిని ఒకటి వాడిని నొప్పుకుంటున్నాను తండ్రి ప్రేమ కలిగిన మీ వైపు చూస్తుండగా కృపను అనుగ్రహించండి మీ వాక్యాన్ని ధ్యానించడానికి కానీ అయ్యా వాటిని వివరించడానికి కానీ నేను ఎప్పటి వాడిని దేవా అయ్యా ప్రతి వాడిని తనకి మళ్ళీ నొప్పుకుంటే మీ కృపతే మీ వైపు చూస్తే మీరు అక్కడ నన్ను మమ్మల్ని తెచ్చుకుంటాను యేసుక్రీస్తు వారి పరిశుభ్రనామంలో బ్రహ్మాలు వేడుకుంటున్నాం తండ్రి ఈరోజు యాక్చువల్గా ఇది నిన్న మొన్న పంచుకోవాల్సినటువంటి వాక్యం ఈరోజు let us the pure in heart హృదయ శుద్ధి అనేటటువంటి విషయాన్ని మనం చూద్దాం హృదయశుద్ధి గురించి మత వార్త ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు చూస్తే ప్రభు అక్కడ చెప్తున్నాడు bless are pure in heart దేశం టు గాడ్ సో సాధారణమైనటువంటి సాధారణంగా మనం అందరు విశ్వాసులు దాదాపుగా అందరు క్రైస్తవులు మనం కూడా సాధారణంగా చూసేది ఏంటంటే ప్యూర్ ఇన్ హార్ట్ రేషన్ సీ గార్డ్ వాళ్ళు దేవుని చూస్తారు అని అనిపిస్తుందంటే మనం ఏమనుకుంటామంటే అవును చనిపోయిన తర్వాత పర్లోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ప్రభువుని చూస్తాము సో మన హృదయం పరిశుద్ధంగా ఉంటే చనిపోయిన తర్వాత పర్లోకంలో ప్రభువుని చూసేటటువంటి ఆధిక్యత మనకు ప్యూర్ ఇన్ హార్ట్ ఆ విధమైనటువంటి general thought that is also correct కానీ నా నాకు నాకు అర్థమయ్యేటటువంటి ఇంకొక కోణం ఏంటంటే షెల్ఫీ మీరు దేవుణ్ణి చూస్తారు అనేటటువంటి పదము అది ఇంకా కొంచెం దాన్ని ఇంకా లోతుగా మనం పరిశీలిస్తే ఏముంటుందంటే బైబిల్లో ఇతర రెఫరెన్సెస్ లో చూసినప్పుడు you shall not see me నువ్వు నన్ను ఇక మీదట చూడవు నేను నిన్ను చూడను ఈ అనేటటువంటి you shall not see me I shall not see you అనేటటువంటి కొన్ని పదాలు బైబిల్లో ఉచ్చరించినటువంటి ఆ సందర్భాలను బట్టి చూస్తే మీరు నన్ను చూడరు అంటే you will not meet me again or or you will not come to my present నా సన్నిధికి మళ్ళీ మీరు రారు లేక నా సన్నిధిని మీరు అనుమ అనుభవించలేరు అనేటటువంటి ఒక అర్థంగా గోచరిస్తుంది you shall not see me అంటే దానికి ఉండేటటువంటి ఇంకొక అర్థం ఏంటంటే నీవు నా సన్నిధిలో లేక నా సన్నిధిని అనుభవించలేవు లేకపోతే నా యొక్క ప్రసన్నతను నీవు అనుభవించలేవు నీవు నా సన్నిధికి నా సన్నిధిలో నీవు నన్ను కనుగొనలేవు లేక we cannot feel the presence of God so ఈ అనేది ఏంటంటే దానికి ఆ గ్రీక్ పదానికి వాడినటువంటి మీనింగ్ ఏముంటుందంటే perceive and recognise and experience అనేటటువంటి మూడు పదాలు ఉన్నాయి ఆ సందర్భంలో వాడినటువంటి ఆ పదానికి పర్సీవ్ అంటే నీవు నన్ను ఊహించుకోవటం లేక స్మరించుకోవటం లేక ఆ విధమైన నా గురించినటువంటి ఒక భావన అభిప్రాయం కలిగి ఉండేటటువంటి అంటే దేవుని గురించినటువంటి అభిప్రాయాలు కలిగి ఉండటం perceiving thing and then recognise ఆయన గుర్తించటం ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ అనుభవించడం ఈ మూడు సందర్భాలని ఈ సి అనేటటువంటి పదం శక్తి పర్యావరంగా వాడబడింది అంటే ప్రభువుని నీవు నీవు అనుభవించాలన్నా నీ జీవితంలో ప్రభువు నిన్ను నిన్ను గుర్తించాలన్నా లేక ప్రభువు నీకు ప్రభు ఎడల నీకు లేక ప్రభు నీ గురించినటువంటి ఆలోచన కలిగి ఉండాలన్నా నీవు ప్రభు గురించి ఆలోచన ఆ విషయం ఏమని సెలవిస్తుందంటే if you don't have a pure in heart, నీ హృదయం శుద్ధిగా లేకపోతే you cannot feel his present you cannot experience him and you will not be recognised by God and you cannot perceive his thought or you cannot perceive his way or perceive ఈ రకాలైనటువంటి పదాలు ప్రత్యేకంగా వాడబడి ఉన్నాయి ఈ సందర్భంలో యేసు ప్రభు మాట్లాడే మాటలు ఏమని మాట్లాడుతున్నారంటే ఒకటి వేషధారులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు మాట్లాడుతూ ఆ సున్నం వేసినటువంటి సమాధిని పోలి ఉన్నారు అని మాట్లాడుతున్నారు మనం ఎప్పుడైతే వేషధారణ అనేటటువంటి ఆ విషయం మన జీవితంలో ఉంటుందో అది ప్యూరిటీకి విరుద్ధమైంది అని మనం ఇక్కడ చూస్తున్నాం ఎందుకంటే యశ్వబు వారిని ఈ మాట చెప్పిన తర్వాత బ్లెస్ ఆర్ ద హార్ట్ అన్న తర్వాత ఆయన వేషధారణ చేసి ఆయన ఏమంటున్నాడంటే ఈ పరిచయాన్ని వీళ్ళందరిని కూడా చూసి మీరు సున్నం వేసినటువంటి సమాధిని పోలి ఉన్నారు అయితే ఈ సున్నం వేసినటువంటి సమాధిని పోలి ఉన్నారు లేక వాళ్ళు ఉద్దేశించినటువంటి వాళ్ళు ఎవరంటే వాళ్ళు పరిచయం శాస్త్రులు శాస్త్రులు పరిచయాలు ఎవరు వాళ్ళు విశ్వాసులు ఆ రోజుల్లో దేవుని మందిరంలో ఉండేటటువంటి వాళ్ళు దేవునికి ప్రతినిధులుగా చలామణి అయినటువంటి వాళ్ళు విశ్వాసులు ఈ కాలంలో మనం మనం మాట్లాడుకునేటటువంటి విశ్వాసులు బోధకుల్ని ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈ యొక్క శాస్త్రులు పరిచయలుగా మనము భావించవచ్చు అయితే this particular thing is more refer not for a Eden people అంటే హిందువులకో లేకపోతే ప్రభువుని నమ్మన వారికో లేకపోతే అన్యులకో ఉద్దేశించినటువంటి మాట కాదు ఇది ఇది క్రైస్తవులకి మరి ముఖ్యంగా విశ్వాసులకి క్రైస్తవ నాయకులకి మాస్టర్లకి క్రైస్తవ బోధకులకి విశ్వాసులకి మనం మనలాంటి వాళ్ళకి ఉద్దేశించబడినటువంటి మాట దీంట్లో ఏమని రాసిందంటే ద్వేషదారుల గురించి ప్రభు గర్పిస్తున్నారు అంటే ఆ ప్యూర్ ఇన్ హార్ట్ అనే పదాన్ని గురించి మాట్లాడుతూ వేషధారుల గురించి వేషధారణ కలిగి ఉండకూడదు అంటే ప్రభు ఉద్దేశంలో ఏ వేషధారి కూడా శుద్ధమైనటువంటి హృదయం కలిగి ఉండనేరడు అని అర్థం అంటే ఆ రెండింటికి ఆపోజిట్ వేషధారణ కలిగి ఉండేవాడు శుద్ధ హృదయం కలిగి ఉండలేడు శుద్ధ హృదయం కలిగి ఉన్నవాడు వేషధారణ కలిగి ఉండలేడు ఇది రెండు కూడా ఒక దగ్గర కో కావు రెండు కలిసి ఉండవు అయితే ఈ రోజుల్లో మనకున్నటువంటి పరిస్థితి ఏంటంటే క్రైస్తవ సమాజంలో విశ్వాసుల మధ్యలో ఎవరైతే ప్రభుని మేము నమ్ముకున్నాము ప్రభుని వెంబడిస్తున్నాము వాటి ప్రకారం జీవిస్తున్నాము విశ్వాసులు అనేటువంటి వారిలో ఈ యొక్క వేషధారణ అనేది చాలా పెద్ద సమస్యగా పెద్ద పాపంగా పెద్ద అవరోధంగా తయారైంది దీన్ని ప్రభు ఏమంటున్నాడంటే మీరు బయట ఆ విధంగా కనిపిస్తున్నారు కానీ లోపల దాంట్లో ఏమున్నాయి ఎముకలు ఉన్నాయి మృతం there is a dead things are there inside the your part so ఈ వేషధారణ అనేది మనం ఇమ్మీడియట్ గా ఏమని ఆలోచిస్తామంటే నేను ఏదైతే కాని దాన్ని నటిస్తున్నానో దాన్ని వేషధారణ అంటారు నేను భక్తుడిని కాదు దాన్ని భక్తుడాలుగా నటిస్తున్నాను అంటే వేషధారణ అంటారు నేను విశ్వాసని కాదు విశ్వాసాలుగా నటిస్తున్నానంటే వేషధారణ అంటారు దానికి ఇంకొక కొంత ఇంకా కొంత ముందలకి వెళ్ళి చూస్తే ఇంకా కొంత లోతుగా చూస్తే ఇంకేం అర్థం అవుతుందంటే pretending that what you are not ఏదైతే నువ్వు కాదో దాన్ని ఉన్నట్టుగా బయలుపరుచుకోవటం మన జీవితంలో అనేక సార్లు ఈ యొక్క విశ్వాస జీవితంలో ఈ యొక్క వేషధారణ ఏ విధంగా కనిపిస్తుందంటే మనము నశించిపోయే ఆత్మల గురించి ప్రార్థిస్తున్నాం అనుకోండి ప్రార్థనలో ఎంత భారంగా ప్రార్థించినట్టు ప్రార్థిస్తాం ఇతరులు నిన్ను ఏమనుకుంటారు ప్రార్థనలు ఏమనుకుంటారంటే ఈ సహోదరుడికి ఎంత భారం ఉందో ఎంత ఆసక్తి ఉందో ఎంత ఉందో అనుకుంటారు ఆ తర్వాత ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత నీ జీవితంలో ఆ నశించిపోయే ఆత్మలకు సంబంధించినటువంటి ఏ కార్యం ఉండదు ఏ ఆలోచన ఉండదు దానికి సంబంధించిన ఏ ప్లాను ఉండదు దానికి సంబంధించిన నీ జీవితంలో ఏ రకమైనటువంటి ఉద్దేశమూ లేదు అలాంటి క్రియ కూడా ఉండదు అది చేయాలన్న ఉద్దేశం కూడా ఉండదు కానీ కేవలం ప్రార్థన మాత్రం ప్రార్థించావు ఆ ప్రార్థనలో చుట్టుపక్కల ఉన్న వారికి నీ ఒక ఇంప్రెషన్ ఇచ్చావు ఏమని నేను నశించిపోయే ఆత్మల పక్షాన భారం కలిగి ఉన్నాను అని అదేవిధంగా బేదల గురించో లేకపోతే ఇంకెవరి గురించో సిక్ గురించో వేరే ఇటువంటి పరిస్థితుల్లో ప్రార్థన రిక్వెస్ట్లు ఉంటాయి ఇటువంటి వాళ్ళ గురించి మనం ప్రార్థించినప్పుడు మనం ప్రార్థించే ప్రార్థనలో చాలా భారం కలిగినట్టుగా చాలా ఇది కలిగినట్టుగా మనం ప్రార్థిస్తుంటాం కనపడతా ఉంటాం ఇతరులతో మాట్లాడినప్పుడు ఆ కోణంలో మాట్లాడతాం వాళ్ళని ఏదో హెచ్చరించినట్టుగా వాళ్ళు ఇట్లా చేయకూడదు వాళ్ళు అట్లా చేయకూడదు అని తీర్పు తీర్చేవాళ్ళుగా ఇది మంచిది అది మంచిది కాదని చెప్పేవాళ్ళుగా ఉంటాం కానీ యాక్చువల్గా నీ జీవితం దానికి సంబంధించి చాలా దూరంగా ఉంటుంది నీ జీవితంలో అటువంటి అనుభవం ఉండదు నీ జీవితంలో అటువంటిది ఏది ఉండదు సో ఆ విధంగా మనము ఒక వేషధారాన్ని లోతుగా మన జీవితాల్లో పరీక్షించుకుంటూ వెళ్తే చాలా విషయాల్లో మనం వేషధారులంగా వెళ్తాం ఇట్ డజంట్ మీన్ బయట ఏదో నటించేటటువంటి దాన్నే వేషధారణ అని కాదు కానీ మన జీవితంలో కూడా ఒక విశ్వాస జీవితంలో కూడా వేషధారణ చాలా సులువుగా అది చిక్కులు పెట్టే విషయంగా ఉంటుంది చాలా సులువుగా ఎంటర్ అయ్యేదిగా ఉంటుంది దాన్ని మనము గ్రహించలేని స్థితిలో ఉంటున్నాం అది చాలా ముఖ్యమైన విషయం we are in a position where we could not realise that we are hypocrite in a spiritual sense in a spiritual life కొన్నిసార్లు మనము చాలా ప్రార్థనా భారం కలిగిన వారంగా ప్రార్థించే వారంగా సేవ చేసేవారంగా we try to project our self something different something unique something special to others which we are not దాన్ని ప్రభు వేషధారణ వేషధారులు అంటున్నారు రెండో ఇంకా కొంచెం ముందరకి వెళ్ళి చూస్తే నువ్వు ఏదైతే బోధిస్తున్నావో ఏదైతే చెప్తున్నావో దాన్ని చెయ్యలేకపోతే నువ్వు వేషధారి ఇక్కడ పరిచయలు శాస్త్రులు కూడా ఏమని చెప్తున్నారంటే వాళ్ళు they preach something but they don't do it ఇంకొక రెఫరెన్స్ లో ప్రభు ఏమైనా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు చెప్పేది వినండి కానీ వాళ్ళు చెప్పేది వాళ్ళు వాళ్ళు వాళ్ళు చేసేది మీరు పాటించకండి వాళ్ళు చెప్పే మాటలు వినండి కానీ వాళ్ళ క్రియల్ని వెంబడించకండి అని ప్రభు ఒక దగ్గర హెచ్చరిస్తున్నారు దాని యొక్క దాని దాని యొక్క ఉద్దేశం ఏంటి దాని యొక్క ఉద్దేశం ఏంటంటే క్రియలు లేనటువంటి మాటలు there is nothing, but there is only few words are there. There is no action followed by it. There is nothing. There is no stuff inside. వాడు వేషధారుడుగా ప్రభు మనం ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు సో ఇది ఈ యొక్క ప్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది ప్యూరిటీ హృదయానికి సంబంధించింది శరీరానికి సంబంధించింది కాదు ఎన్నిసార్లు స్నానం చేస్తున్నాము ఎన్నిసార్లు ఏది చేస్తున్నాము హైజీన్ గా ఉంటున్నామా కొత్త బట్టలు వేసుకుంటున్నాము ఇస్త్రీ చేసిన బట్టలు ఇవన్నీ these are all are all external appearances God doesn't look in to all this things God looks in to the heart inside the heart so the purity is a matter of a heart and heart is the centre of you purity is a matter of heart పరిశుద్ధత అనేది హృదయానికి సంబంధించింది హృదయము మీ యొక్క జీవితంలో కేంద్రమైనటువంటి విషయం this is the centre of your life centre of your your being మీ యొక్క కేంద్రమైనటువంటి ఒక విషయం దీని గురించి ప్రభు వాక్యం ఏమైనా కలిగిస్తుందంటే హృదయం అన్నిటికంటే ఘోరమైంది అంటే డెస్పరేట్లీ విక్కెడ్ అనేటటువంటి పదం వాడబడింది అన్నిటికంటే మోసకరమైంది అని ప్రభు వాక్యం సెలవిస్తుంది అది ఈ హృదయం నీ హృదయం బయట వారిని మోసం చేసేది కాకుండా నిన్ను మోసం చేసేదిగా ఉంటుంది అన్నది గ్రహించాలి this is one very important thing what we have to learn is your heart is not deceiving other but your heart is deceiving you because it implies that what you are not And therefore, you become a hypocrite. And God says, you cannot see me because none of the hypocrites can be a pure in heart. Therefore, you are not going to be pure in heart because your heart itself is deceiving you. That's what you are not. అనేటటువంటి ఆ, ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఆ, గుర్తించాలి అనేక సార్లు మనము ఆ, ఏం చేస్తూ ఉంటామంటే హృదయంలో ఎప్పుడన్నా మంచి వాక్యం ఉన్నప్పుడు లేక మంచిగా భారంగా ప్రార్థన చేసినప్పుడు మనం సవ్వ నా జీవితంలో ఇదిగో ఈ కార్యం చేయాలి ఇదిగో ఇట్లా చేయాలి ఇదిగో ఈ విధమైనట్లుగా ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని మనం ఆలోచించుకుంటా ఉంటాం ఆ విధంగా బ్రతకటానికి ఆ విధంగా ఉండటానికి కొంత ప్రయత్నం చేస్తుంటాం కాకపోతే యాక్చువల్ గా ఏమవుతుందంటే అక్కడ దాంట్లో నీవు పాత తిథిలో కొత్త ద్రాక్ష రసాన్ని పోసే ప్రయత్నం చేస్తున్నావు you are not actually changing the heart but you want to pour something in addition to that what you what it is already existing in your heart so that will never going to lead to purity ప్రభు వాక్యం వింటా ఉంటాం ప్రభు ప్రార్థనలో ఉంటా ఉంటాం జీవితం అంతా కూడా వాక్యాలు ఎంచుకుంటూ ప్రభు సేవలోనే ఉంటాం కానీ అనేక సార్లు మనము ఆ ఎగ్జిస్టింగ్ ఆ పాత దానిలో ఈ యొక్క క్రొత్త కలిపే వాళ్ళంగా ఉంటాం అప్పుడు ఏమంటుందంటే వాక్యం అది పిగిలిపోయింది it is not going to be profitable కొత్త ద్రాక్షరసం కొత్త దాంట్లో తెలియాలి అంటే మీ హృదయం it has to be renewed not once it has to be renewed every day కొత్తదనాన్ని తీసుకొని రావాలి దెన్ ఓన్లీ ఈ will assign the purity in heart లేకపోతే అది మనల్ని ఫాయిల్ చేసేదిగా ఉంటుంది ప్రభు ఇంకొక మాటలు ఏమని చెప్తున్నానంటే లోపలికి పోయినది పోయినది మనిషిని పాడు చేయదు కానీ వెలుపులకు వచ్చినది మనిషిని పాడు చేయదు మా పై పదిహేను పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు చూస్తే అది అంటే it is not that what you are eating and where you are what you wear what you do and all that present really file you but that which comes out of your heart విశ్వాస జీవితంలో uh, పెద్ద పెద్ద పాపాలు రావు మనం అనుకుంటున్నటువంటివి కానీ చిన్నగా అనిపించేటటువంటి పెద్ద పాపాలు వస్తాయి అదేంటది ఈ యొక్క వేషధారణ స్వనీతి ఈ రకరకాలైనటువంటి ఈ పాపాలు విశ్వాసులకు సంబంధించినటువంటి విషయాలు కాబట్టి ఈ విషయాల్లో మనం చాలా కేర్ఫుల్ గా ఉండవలసినటువంటి విషయం ఇంకొక సందర్భంలో మనము ఈ యొక్క దావిది కీర్తన ఇరవై నాలుగు మూడు నుంచి నాలుగు చూస్తే David speaks about pure in heart ప్రభా నాకు శుద్ధ పడినది అని అడుగుతుంది he wants you he wants the heart అది ఆ శుద్ధ హృదయం కలిగి చేసేది మన ప్రయత్నం వల్ల జరగదు కానీ శుద్ధ హృదయం కలిగి చేసేది దేవుడే కొత్త సమయాలు పదహారు ఏళ్ళు మనం చూస్తే గాడ్ ఈ హార్ట్ ప్రభు హృదయాలను తీసే దేవుడుగా అంటున్నాడు అనేక సందర్భాల్లో మనకి ఇంకా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి ఆ రెఫరెన్స్ అన్నింటిలో కూడా మనం చూస్తే ఏముంటుందంటే ప్రభువు మీ యొక్క బాహ్య రూపాన్ని లక్షించడు కానీ మీ యొక్క అంతరంగ జీవితాన్ని అంతరంగ సత్యాన్ని చూసేవాడుగా పరిశీలించేవాడుగా పరిశోధించేవాడుగా and he also test that పరీక్ష కూడా మీ హృదయానికి సంబంధించింది కాబట్టి హృదయం అన్నిటికంటే అని ఏదైతే వాక్యం కలిగిస్తుందో అదే హృదయాన్ని ప్రభువు అన్నిటికంటే స్వచ్ఛమైందిగా అప్యూర్ హార్ట్ గా ప్రభు మీ నా జీవితాల్లో కావాలని చూస్తున్నారు where are we where we stand ఇంకా మన హృదయం Is it still desperately evil? Is it still some, uh, you know, mm, has a nature of uh, pretending that uh, you are something which you are not? Are we hypocrites? It's not that hypocrisy is evident, but a hypocritic nature is evident in, in, in believer's life. It is it is the most dangerous uh, situation. And the other most dangerous situation is uh, when we pretend that we are holy. We think that um, we are righteous. There is not no one righteous but God righteous. But but when we see others, when we look at the things ఎప్పుడైతే ఇంకొకళ్ళ పాపాల గురించి ఇంకొకళ్ళ జీవితం గురించి ఇంకొకళ్ళ సాక్ష్యం గురించి మనం ఉంటామో ఇమీడియట్ గా you tend to judge saying that I'm not like that the moment you think that I'm not like that you are going to reference where ఆ యొక్క లాజరు ఆ యొక్క ధనవంతుడు ఆ ప్రార్థనకి reference what it says says that I am not the other person like him. I am a different person. So, ఈ ఈ సులువుగా ఈ థాట్ ప్రాసెస్ ఈ ఈ మనం తీసుకునేటువంటి రీజనింగ్ ద స్పిరిచువల్ రీజనింగ్ ఏదన్నా పని చేయాలా ఎక్కడన్నా వెళ్ళాలి ఏదన్నా చెయ్యాలి అది ప్రభు సేవే కావచ్చు ప్రభు పనే కావచ్చు ఇంకేదైనా కావచ్చు we take the reference of flesh. We take the reference of um, pretending that what we are not. We take the reference of I am not that. I am much better than him. ఇది ఎప్పుడైతే ఒక విశ్వాస జీవితాల్లో ఈ విధమైనటువంటి unknown annoyingly are without conscious when such kind of things prevail in our heart, it makes us unpure in heart, and therefore you will not see the God. So seeing God is, again I have said, it's, a, it's it's recognizing, and it's, it's experiencing. You cannot experience Him, you cannot recognize Him, you cannot have His thoughts in your life, you cannot perceive Him. So uh, this is. If you don't practice these things, you are terribly gone wrong. Uh, the pure the purity and holiness goes hand in hand but uh, purity and holiness, holiness is not the same if you have a pureness, purity, the holiness will follow. But it is not that you will have a holiness because by then you become a, uh, pure. But a purity walks before the holiness. So both are independently different. Both functions are different. Both are not the same. A purity is a separate kind of a thing and holiness. But uh, unless purity exists, holiness holiness doesn't exist. You cannot pretend to be a holy unless your heart is pure. So అదే మత ఇరవై రెండు ముప్పై ఏడులో కూడా ప్రభు చెప్తున్నాడు దాంట్లో how how how how you think that your heart is pure one of the clue that what Lord gives in that uh, Matthew 22, 37 is, you shall love the Lord with all your heart. పూర్తి హృదయంతో పూర్తి నీ యొక్క సామర్థ్యంతో పూర్తి ఎవ్రీథింగ్ సమస్తం తోటి ఎప్పుడైతే నీవు ఆయన ప్రేమించేవాడుగా ఉంటున్నావో the purity enters in your life once the purity exist it leads you to be holy. You will be a holy generation called by the Lord. So we have to be very careful. Are we loving the Lord with all our might? Many times we are not. Uh, especially as I am speaking, I doesn't fall anywhere in these areas which I am speaking because I am terribly wrong at my heart. Many times, innumerable times, uh, I've gone astray, but still I am sharing this. These are my thoughts which God is giving to me to speak with all of you and to uh, correct ourselves in the light of the Lord. Uh, so we have to uh, keep that um, in our heart that what we are and what is the purity, what we are ex- exercising. హెబ్రిలకు రాసిన పత్రిక ఆ, పన్నెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన స్ట్రైవ్ ఫర్ ద హోలీనెస్ అని రాసి ఉంటుంది you have to strive for the holiness striving for the holiness is conscious effort it's something that you are very consciously doing. It's something which is you are you are you are trying to trying to change yourself. It's a very conscious effort. It's a very dedicated effort. It's a very hard uh, activity that you have taken up to uh, change yourself, to strive for the holiness, without which you shall not be God. Febrile Passion Patrika, So, here it refers to the holiness. In the Matthews, it refers to the purity. The purity leads to holiness. So, it refers to sin. So in Matthew, it speaks about a purity, and the one who is pure, he is holy. And the same thing in Hebrews it says, the holiness, strive for the holiness, without which no man shall see God. So, where are we now? We say, yeah, we're born again. We wash the bread of Lord Jesus Christ and uh, we live our lives and uh, we have a family prayer and uh, we also have a quiet time and we don't uh, watch movies and we don't like mingle with the even people much and then we don't encourage anything of that worldly thought and which is good that we don't have a very big sins that we commit in our life. We we think that uh, I mean we are free from most of those uh, things, but uh, impurity enters into a believer's life with a pride of righteousness and a hypocrite's life. So these are the two entries what it makes. And there is only one exercise, there is, there is only one thing which prevents it and makes you to be pure and to be holy the most fundamental thing is love your Lord with all your might. Are we loving the Lord with all our might? If we say that, yeah, we failed there, then we have to accept that, yes, there is a certain amount of impurity in our hearts and therefore we are not holy and therefore we cannot see the God. Seeing God is we are not able to perceive Him, we are not able to recognize Him, we are not able to experience Him in our life because the basic foundation of that, the root causes of failure. So that that's something which which we also have to um, bear in mind where we stand. It is God who creates purity. In another word, it says, "It's a God who creates purity." You cannot, you cannot become a pure it's a God who creates purity. And again, I am saying, how you will become a pure? By loving the Lord with all your might. But many times a believer thinks, oh, this is a very tough situation. This is a very, very, very tremendous challenge in our life. I how we could able to live this life, but God says it is impossible for men that is, for with God all things are possible. In in in Psalm 61 and 10, if you see that uh, David says, "Create in me a new heart." Uh, in 50, he has undergone uh, a, a, a tremendous exercise. He is overcoming from his sinful life, uh, the sin that he has committed, and he is repenting to God, repenting, and he is coming back to the God. Uh, in in chapter 50, 51, you see that you know David is uh, coming back to the Lord, and uh, and he is asking, he is asking not to cleanse, but he is asking to give me a new heart, because the old heart cannot be useful. So every time when we pray, we have to ask for that new heart renewed heart. The third important thing what we would, we would know is through faith we attain purity. In Acts 59 we learn that through faith we can attain purity. Faith in whom? In the Lord Jesus Christ. In love. So you would love the Lord when you have a faith in Him. It again boils down to the same thing. So when you love the Lord, you show that you have a faith in Him. You cannot love something which, which is not there. You will certainly make sure that there is something and then you love. So therefore, it is evident that when you are loving something, you feel that there is a something There is a there is an act of faith in that. So a, a, a holiness can be attained by faith. And in Jeremiah 4 8 it says, Draw me near to God as he draws near to you. So ఎప్పుడైతే మనం ప్రభుకి దగ్గరగా వెళ్తామో ప్రభు మనకి దగ్గరగా వచ్చేవాడుగా అంటున్నాడు May God help us to uh, understand these things and uh, ponder uh, around these things, and God may give us the wisdom to understand what is the purity that God wants us in our life, what is the holiness God wants us in our life, how we should be able to love Him with all our might. All these things, words which are uh, quite familiar but uh, unknown words to us. They have never been existed in our life most of the time because we evaluate our life, we evaluate our faith, we evaluate our deeds with a uh, background of what we are, with a reference to what we look like, with a reference to a comparison. That's a basic fundamental flaw, which is a flaw of hypocrisy. May God help us to uh, legalize, which is uh, holy and pure for Him. Yeah, God says, for man it is impossible, for with God everything is possible. So, He is our purity, He is our love, and uh, He is our holiness. May God help us. Thank you very much. Hello. Thank you, sir. Hello thank you sir హృదయ శుద్ధి గురించి ప్యూర్ ఇన్ హార్ట్ గురించి వేషధారణ గురించి చాలా మాటలు మీరు చెప్పారు దేవునికి శుద్ధంగా దేవునికి మరి మెచ్చే విధంగా దేవుని మనలో ఉండాలి అని అంటే మొట్టమొదటిగా మన హృదయం అనేది శుద్ధిగా ఉండాలి అట్లా ఉంటేనే దేవుని మనం చూడగలుగుతాం మరి మంచి మాటలు చెప్పి ప్రభు నామాన్ని మహిమపరిచినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు సార్ థ్యాంక్ వెరీ మచ్ ఇంకా మనం ఇప్పుడు మిగిలిన వారి ప్రేయర్ పాయింట్స్ కి ప్రొసీడ్ అయిపోదాం ఫస్ట్ ఏంటంటే ఈ కరోనా ఉధృతి బాగా ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ ఉధృతిని తగ్గించడానికి కరోనా గురించి ప్రార్థన చేయండి తర్వాత రైతుల గురించి పెట్టుబడి తర్వాత వాళ్ళు ఏమి చీటి మోసపరచబడుకుండటం కోసం చర్చెస్ రీఓపెన్ జరిగినాయి కాబట్టి ఎట్లా ఉండాలి ఏం చేయాలి వాటి గురించి దేవుడు బయలుపరచాలని ఆ విధంగా మార్పులు జరగాలని ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మరి సేవా జీవితాన్ని ముందుకు కొనసాగించాలని తర్వాత ఈ ఈ నలుగురు ఎవరైతే వ్యాధులతో బాధలతో బాధపడుతున్నారో వారి నలుగురు గురించి మొత్తం ఐదు అంశాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం నెక్స్ట్ మన మధ్యలో విజయ్ గారు ఉన్నారు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం సార్ విజయ్ గారు ఓకే సార్ హలో చేయండి సార్ చేయండి చేయండి స్టార్ట్ చేయండి పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వకృపాను దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం జీవం గల దేవ ఈ ఉదయకాల సమయంలో మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభావం ఆయన ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ఏమిచ్చి మీ రుణం తీర్చుకునేలేని ప్రభావ ఆయన పాపం దశలో ఉన్నప్పుడు ఆయన మీ కృప ద్వారా మమ్మల్ని రక్షించి ప్రేమించిన ప్రభావ ఆయన అతి భాగ్యమును నాయన మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నా జీవితంలో మరీ ముఖ్యంగా తండ్రి ఆయన నా యొక్క వేషధారణ స్థితిలో నుంచి తండ్రి ప్రభానైనా కపటము గల స్వభావము నుంచి నాకు ఇచ్చిన విడుదలపై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం అయినప్పటికీ తండ్రి ప్రభా అనేక మరలు వేషధారణలో నాయన జీవిస్తూ వస్తుంటున్నాను ప్రభా నాయన దయతో నన్ను మన్నించమని స్మృతిగా నాతో ఈ రోజున మీరు మాట్లాడిన ఈ వాక్యమును బట్టి ఎంతగానో హర్షిస్తుంటున్నాను ప్రభా నాకు చేసిన ఈ రోజు మీరు చేసిన గొప్ప మేలుకై వందనాలు చెల్లిస్తున్నాను ఆయన నా గురించి నాయన విషయా పండిత నాతో మాట్లాడినారు దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి మార్చుకోవాల్సిన సంఘటనలు నా హృదయమును నేను కాపాడుకోవాల్సిన సంఘటనలు ఆయన నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను మౌన ప్రభు ఆయన విస్తరించి ప్రార్థన విస్తరించే మాటలు తండ్రి దాంట్లో దోషం ఉంటుంది ప్రభు ఆయన ఆయన వాటిని మాకు గుర్తు చేసినందుకు వందనాలు మా హృదయం శుద్ధీకరణ లేదు ప్రభా ఆయన మిమ్మల్ని చూడడమే కాక తండ్రి ప్రభా నాయన చూడలేని స్థితి గురించి ఆయన ఆ యొక్క వేషధారణ గురించి ఈరోజు నాకు ప్రత్యేకంగా మాట్లాడినారు ప్రభా ఆయన ఇచ్చయ వందనాలు నన్ను సరిచేయవలసిన బాధ్యతలు ఆయన ఏదైతే నాయన ఇంకా ఏమైనా నాలో ఆయన తప్పుడు అడుగులు ఉంటాయి వాటిని ఇంకా నువ్వు తీసివేయవలసిందిగా అడుగుతుంటున్నాను ప్రభా నిజంగా ఆ యొక్క ఆత్మల పట్ల భారము కలిగి ఆయన నిన్నటి దినే మాట్లాడుతున్నాం ఆయన మాటలు మాత్రం మాట్లాడుతున్నాం కానీ తండ్రి ప్రభా సీతం లేవు తండ్రి ప్రభా నాయన ఈశ్వరద ఆయన మరొకసారి మాట మాట్లాడారు దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ చెల్లిస్తున్నారు ఆయన ముఖ్యంగా తండ్రి ప్రభా నాయన ఈ విత్తబడిన వాక్యము నాయన ఇది ఫలింపజేయండి ప్రభా ఆయన అనేకులకు మేము చెప్పే వారంగాను పాటించే వారంగాను ఈ వాక్య ప్రకారంగా మేము జీవించే వారంగాను మేము ఉండేటప్పుడు సహాయం చేయండి ప్రభా ఆయన ఇసుగా మరి మీ దాసుని మరుగు చేసి ఆయన మీరు మాట్లాడినారు ప్రభు దానికి మహిమ ఘనత మీకే చెల్లిస్తున్నాం తండ్రి వందనాలు సూత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు ఆయన అదేవిధంగా తండ్రి కరోనా బాధితుల గురించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి నాయన ఏసుగా అందించింది తండ్రి ప్రభు బెస్ట్ బెడ్ మీద కానీ తండ్రి ప్రభు మరణించే వారు కానీ వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎవరైతే ఈ మరణాలను దగ్గర నుంచి చూశారో వారికి నాయన భయమును కలగజేయండి ప్రభు నాయన వారికి మార్పు మార్పును కలగజేయండి తండ్రి ఎవరైతే క్రైస్తవులుగా పక్కనే ఉండి చూసి ఉన్నారో నాయన వారు అనేకులకు బోధించడం సహాయం చేయండి తండ్రి అక్కడ మార్పులను దయచేయండి ప్రభుత్వం ఆయన ఇంత పెద్ద విపత్తులు కూడా అనేకులు నాయన లైట్ తీసుకుని ఆయన ప్రవర్తిస్తున్నారు ప్రభు ఆయన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఆయన మరణం ఎప్పుడైనా రావచ్చు ప్రభు తెగించే క్రైస్తవులు లేరు ప్రభు నాయన తెగింపుని స్వభావం నాకును మాకును దయచేయమని వేడుకోండి తండ్రి ప్రభు నాయన మీ చిత్తం మాత్రం జరిగించే బిడ్డలముగా మేము ముందుగా ప్రయాణించండి కేవలము నీ చిత్తమును గైకొని తండ్రి ప్రభు దాని ప్రకారంగానే మేము ప్రవర్తించే వారంగా ఉండేటట్టు సహాయం చేయండి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం అదేవిధంగా తండ్రి ప్రభానైనా అయ్యా నాయన పల్లెటూర్లలో గ్రామాలలో కొండలలో తండ్రి నాయన అడవులలో తండ్రి సేవ చేస్తున్న నాయన సేవకులను బోధకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారికి ఆశ్రయం దుర్గము మీరే ఉన్నారు ప్రభు దాన్ని బట్టి వందన ఇంకను నాయన వారి పట్ల మీకు కలిగిన ఆ యొక్క తండ్రి ప్రభా కృపను ప్రేమను బట్టి వందనాలు వారు ఇంకా అనేకమైన గొప్ప నాయన కార్యాలు చేయటకు తండ్రి ప్రభా విశ్వాసం నుంచి తొలగిపోకుండా తండ్రి నాయన అవిశ్వాసులను సైతం వారు నాయన చేపట్టే వారాగా ఉండటకు వారికి బలమును దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా నాయన మిడతలు తండ్రి ప్రభా ఇంకా ఆయన రాబోయే తెగుళ్ళు నాయన ఇంకా మా ముందు కేవలం శ్రమలను మేము గుర్తిస్తుంటున్నాం ప్రభు ఆయన ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నాయన విశ్వాసం కోల్పోకుండా తండ్రి లోకల నాయన లోకస్తులు ఆలోచించిన విధంగా మేము ఆలోచించక ఏ ప్రయత్నములు చేయక తండ్రి కేవలము నాయన మీరు చెప్పిన్నారు తండ్రి ఈ లోక జ్ఞానం ఒక రోజు నిలిచిపోతుందంట అదే జరిగింది ప్రభు మీ మీద ఆధారపడే బిడ్డలంగా మేము ముందుట సాయం తండ్రి నాయన అదే విధంగా తండ్రి ప్రభు నాయన ఈశ్వరజ తండ్రి జాషువాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డను ముట్టండి స్వచ్ఛత దయచేయండి తన తల్లిదండ్రులకు ఆయన ధైర్యమును దయచేయండి తండ్రి ప్రభా సహాయం చేయండి నాయన ఇంకో జాషువాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డ గుండెల్లో ఉన్న హోల్ని నాయన ఈశ్వరగా రిపీల్ చేయండి ఏదో సర్జరీ ఉందంట ప్రభు జ్ఞాపకం చేసుకోండి మీరు అక్కడ ఉండి కార్యం చేయమని విడుకుంటుంది క్రిస్టియన్ జ్ఞాపకం చేసుకోండి నాయన ఆ బిడ్డకి ఇస్తున్న స్వస్థతకే మీకు వందనాలు తెలుసు ప్రార్థనలు వినువారని నాయన మేము నమ్ముచుకుంటున్నాం అదేవిధంగా అభిరామ్ బ్రదర్ ని జ్ఞాపకం చేసుకోండి ఆయనకి ఇమ్యూనిటీ పవర్ రెసిస్టెన్స్ పవర్ మంచి స్టామినా దయచేయండి ప్రభు ముఖ్యంగా ఆ క్లాటింగ్స్ అన్ని కరిగిపోతే సాయం చేయండి ఆయన డయాబెటిక్ నుంచి ఆయనకు విడుదల దయచేయండి తన మంచి జ్ఞానం కూడా దయచేయండి తన భార్యను కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన ఈ ప్రజలు మీకు వందనాలు సూత్రాలు చెల్లిస్తుంది అదేవిధంగా నాయన చర్చ ఓపెన్ అవుతుంది తండ్రి ప్రభా ఆయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా అక్కడ ఆయన ఏ విధంగా నాయన ఆ యొక్క సోషల్ డిస్టెన్స్ కావచ్చు నాయన శానిటైజేషన్ కావచ్చు ఏ విధంగా పాటించాలని నాయన సభ్యులకు కూడా తెలియచేయండి సేవకులతో కూడా మీరు మాట్లాడండి తండ్రి ప్రభా నాయన ఒకవేళ అక్కడ విజృంభించిందని నాయన ప్రసారం జరిగిస్తారు ప్రభా అంగీలు కావచ్చు ఇతరులు కావచ్చు నాయన జ్ఞాపకం చేసుకుని ప్రభు జ్ఞానం కలిగే క్రైస్తవులు నడుచుకున్నట్టు కృప చూపించారు ఆయన అదేవిధంగా టీంలో ఉన్న ప్రతి సభ్యులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా పేరు పేరును దీవించండి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి వారితో కూడా మీరు ఉండండి టీమ్ లో ఉన్న ప్రతి సభ్యుడికి తండ్రి ప్రభు ప్రసవ వేదన గల భారమును ఉంచుకోండి తండ్రి ప్రభు అనేకుల పట్ల నాయన ప్రేమను తండ్రి ప్రభా హెల్పింగ్ నేచర్ని కలిగి జీవించే దాచుకోండి అయా ఇచ్చిన ఈ యొక్క అవకాశముని తండ్రి ప్రభా ఇది ఒక భాగ్యముగా ధన్యతగా భావిస్తూ ఏసయ పాదాలు చింత ఈ యొక్క చిన్న ప్రార్థన ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి thank you brother thank you sir next Shyam sir ఉన్నారండి Shyam sir Shyam sir okay next Ephraim sir Ephraim sir Ephraim sir Bhaskar sir మీరు స్టార్ట్ చేయండి సార్ మీరు ప్రేయర్ చేయండి సార్ నమ్మకం ఆయన తండ్రి ప్రేమలకు పాదాలు పొందనాలు తీసుకున్నాను తండ్రి అయ్యా ప్రవేదనాలు నేను కూడా ప్రార్థనగా తండ్రి ఆరాధించడానికి అనుగ్రహించినటువంటి పొందాలి నమ్మకం ఏంటండి దోషకున్న దయ నమ్మకం ఏంటండి సమస్త విధమైనటువంటి దుష్టత్వంతోనూ పాపంతోనూ పాపంతోనూ నమ్మకం ఏంటండి వేషధారణతోనూ సమస్త మధుమైనటువంటి కల్మషంతోనూ అయా ఈ లోకంలో సఫలమైనటువంటి ఆత్మగా కల్మషంలోను దేవ నమ్మకమైన తండ్రి అందువల్ల జీవిస్తున్నామని అయ్యా ప్రేమించినారు సూచనను ప్రేమించినారు తండ్రి దేవ తెలుగులో చేసినటువంటి కార్యక్రమ కార్యం ద్వారా మా జీవితాన్ని దేవ నమ్మకమైన తండ్రి ప్రేమికులకి రాగా మీ యొక్క దేవ ప్రేమికులకి రాగా మీకు దిగా నమ్మకం తండ్రి ఒకనొక రోజు మీతో సేపు పరలోకంలో ఉంటానన్నటువంటి మీరు ఇచ్చిన ఇచ్చిన కృతజ్ఞతలు కొన్నాను చెల్లించుకుంటున్నాను అనుసరించండి దేవా నా జీవితంలో నా కుటుంబంలో మీరు చూసినటువంటి అద్భుత ఆశ్చర్యకార్యాలతో శరణాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఏం లేని నమ్మకండి దేవా వారి జీవితం కంటే గొప్పగా శుభతనం గురించినారు దేవా మీ దేవా మీరు దేవుడుగా రక్షకుడుగా రాజుగా నా జీవితంలో ఉన్నందుకు మీ కొందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి సత్యం కలిగిన రాజా న్యాయం నాకు తండ్రి మీ యొక్క బిడ్డలతోటి మీ రక్తంతో కరగబడినటువంటి విశ్వాసంతో నాకు ఇచ్చినటువంటి యొక్క పాల్పొంపులతో మీకు అన్నాను చెల్లించుకుంటున్నాను నమ్మకంగా ప్రేమలు తండ్రి మీరు నా జీవితంలో చేసినటువంటి ప్రతి ఒక్క కార్యానికి అనుమతించినటువంటి ప్రతి ఒక్క స్థితిపై మీకు అన్నాను ఏమైనా కేవలం మీకు మన కృత ద్వారా అయ్యిందంటే నమ్మకం ఉండేలా ప్రేమ తండ్రి చూస్తున్నాం అయ్యా మీరు నా వెళ్ళి చూసిన ప్రేమకు అయ్యా మీరు నా వెళ్ళి చూసిన కనకరం అయ్యా మీరు నా వెళ్ళి చూసినటువంటి ప్రేంగులు తండ్రి నా యొక్క నిశ్చితమైనటువంటి ప్రేమకు నేను ఏమీ అర్పించలేక ప్రార్థన ఆరాధిస్తున్నాను నా రక్షకుడు నా ప్రభు మీకు తీసుకున్నామండి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మన మధ్యలో సంపత్ సార్ ఉన్నారు సంపత్ సార్ చేసిన తర్వాత నేను చేస్తాను లాస్ట్ లో చంద్రశేఖర్ సార్ చేస్తారు సారీ సారీ ఒనీస్మస్ గారు నేను చేసిన తర్వాత ఒనీస్మస్ గారు బెనడక్షన్ ఇస్తారు సార్ సంపత్ సార్ సంపూర్ణ స్తోత్రములు దయతో మమ్మల్ని కరుణించి కాపాడిన దేవా స్తోత్రములు సర్వత సత్యంలోనికి మనం నడిపించిన స్తోత్రములు సంవత్సరం జరుగుతుండగా నీ కార్యములను ప్రపంచ దేవా స్తోత్రములు సూచక్రియలు మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని సమాన హోల్డ్ లో వారసులు ఉంచారు దయచేసి దయచేసి లైన్ లో దేవా వేచి స్తోత్రములు. ఉండండి The person you are speaking with has put your call on hold. సదాకాలము రాబోయే Please దేవా stay on the స్తోత్రములు. line. आप जिस कालम व्यक्ति को से समाधान बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर సమస్తమును बने रहें ఆధారభూతుడైనటువంటి దేవా స్తోత్రం మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు ఎవరు దయచేసి హోల్డ్ లో పెట్టింది లైన్ లో వేచి ఉండండి hello The person you are Hello? speaking with has put Hello, your sir. call ఎవరి on దగ్గర hold. ఉన్నారు? హోల్డ్ లో పెట్టింది Please stay on the line. आप जिस व्यक्ति से चक्रवर्ती? बात कर रहे సార్ हैं ఎవరు నా నేను उसने కాదు సార్ आपकी कॉल को होल्ड पर रखा है ఎవరు హోల్డ్ లో పెట్టింది कृपया लाइन पर నేను बने Hello? रहें మీరు కాదు మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ లో వేచి ఉండండి ఆ, Onesimus person you are speaking with Onesmus has గారే put sir your call on hold. Please stay on the Onesimus line. గారేనండి आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहें మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ లో వేచి ఉండండి The Chakravarthi person you Sir, are drop speaking out with with the has put your subject, Manu. call on hold. Drop Please చేయండి stay on the line. ఆయన డ్రాప్ आप అవ్వట్లేదు जिस ఇది व्यक्ति से बात कर रहे हैं ఆఫ్ उसने అయిపోతుంది आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने కట్ रहें చేసేసే లైన్ కట్ చేసి మళ్ళీ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ లో వేచి ఉండండి The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात